చిట్టి పొట్టి మా తోట చిన్నారి తోట తోటలోన ఉన్నది ఊట బావి చేది చేది చేది చేది చేది చేది పోసినాము బావి నీళ్ళు పోసి పోసి పోసి పోసి పోసి పోసి పెంచినాము పూల మొక్కలు మొక్కలన్నీ తొడిగినాయి చిన్ని మొగ్గలు మొగ్గలన్నీ విచ్చితే పెద్ద పువ్వులు పువ్వులన్నీ నవ్వితే పండు వెన్నెల చిట్టి పొట్టి మా తోట చిన్నారి తోట తోటలోన ఉన్నది ఊట బావి